పంట భాగ్యులు వీరా బహు వ్యవసాయులు పంట భాగ్యులు వీరా బహు వ్యవసాయులు అంటి ముట్టి ఇట్లు కాపాడుతురు ఘనులు పంట భాగ్యులు వీరా బహు వ్యవసాయులు అంటి ముట్టి ఇట్లు కాపాడుదురు ఘనులు పంట భాగ్యులు వీరా బహు వ్యవసాయులు పొత్తుల పాపమనేటి పోడు నరికి వేసి పొత్తుల పాపమనేటి పోడు నరికి వేసి చితమని ఎడిచేను చేనుగాదున్నీ పొత్తుల పాపమనేటి పోడు నరికి వేసి చితమని ఎడిచేను చేనుగాదున్ని మత్తిలి శాంతమనే మంచి వానపదునునా మత్తిలి శాంతమని మంచి వానపదునునా విత్తుదురు హరిభక్తి వివేకులు మక్తిలి శాంతమని పదును పదునునా వితుదురు హరిభక్తి వివేకులు పంట భాగ్యులు వీర బహు వ్యవసాయులు కామక్రోధాదులనే కలుపుతం వివేసి కామక్రోధాదులని కలుపు తవ్వివేసి వేమరు వైరాగ్యమని వెలుగు వెట్టి కామక్రోధాదులని కలుపు తవ్వివేసి వేమరు వైరాగ్యమని వెలుగు వెట్టి దోమటినాచార విధుల ఎరువులు వేసి దోమటినాచార విధుల ఎరువులు వేసి ఓముచున్నారు జ్ఞానపు పైరు ఉద్యోగ జనులు నాచార విధుల ఎరువులు వేసి ఓముచున్నారు జ్ఞానపు పైరు ఉద్యోగ జనులు పంట భాగ్యులు వీర బహు వ్యవసాయులు ఎందు చూచిన శ్రీ అడి ఎందు చూచిన శ్రీ అడి అందిన చేని పంటలనుభవించి ఎందు చూచిన శ్రీ అడి అందిన చేని పంటలనుభవించి సందడించి తమ వంటి శరణాగతులు తాము సందడించి తమ వంటి శరణాగతులు తాము గొంది నిముడు కొందురు గురు కృపజనులు సందడించి తమ వంటి శరణాగతులు తాము గొంది నిముడు కొందురు కురు కృపజనులు తాము గొందిని ఇముడు కొందురు గురుకృపజనులు పంట భాగ్యులు వీర బహు వ్యవసాయులు అంటి ముట్టి ఎట్లు కాపాడుదురోఘనులు పంట భాగ్యులు వీర బహు వ్యవసాయులు అంటి ముట్టి కాపాడు కాపాడుదురోఘనులు పంట భాగ్యులు వీర బహు వ్యవసాయులు కాపాడుదురు ఘనులు అంటిముట్టి ఇట్లు కాపాడుదురు అంటిముటి కాపాడుదురు ఘనులు కాపాడుదురు ఘనులు